శ్రీ పేకేటి శివరాం ఘంటసాల గారి గళాన్ని మొట్టమొదటిసారిగా హెచ్ఎంవిలో రికార్డ్ చేసినటువంటి మహావ్యక్తి ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రతిభా ఫిలిమ్స్ ఆఫీసులో పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అప్పుడు ఘంటసాల ప్రతిభ ఆఫీసుకు వచ్చారు తన పేరు ఘంటసాల వెంకటేశ్వర అనగానే ఆయన ప్రతిభా అధినేత ఘంటసాల బలరామయ్య గారి బంధువు అనుకుని ఆయన భోజనం పెట్టించి బస ఏర్పాటు చేశారు శ్రీ పేకేటి అయితే ఆయన బంధువు కాదని విజయనగరం నుంచి వచ్చిన గాయకుడని తెలుసుకుని పేకేటి సరదాగా హార్మోనియం వాయిస్తే ఘంటసాల పరిగెత్తే మబ్బుల్లారా ప్రపంచం ఇది గమనిస్తారా అనే పాటను చక్కగా పాడారు అప్పుడు బలరామయ్య గారు సీతారామ జనం చిత్రం తీస్తున్నారు ప్రబల సత్యనారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంలో ప్రబల సత్యనారాయణ ఘంటసాలకు కోరసులో ఛాన్స్ ఇచ్చారు అంతేకాదు ఆ చిత్రంలో నాగలిచాలు దున్నుతూ ఉంటే సీత ఉన్న పెట్టె దొరకడం ఆ పెట్టిన ఇద్దరు వ్యక్తులు జనకునికి ఇచ్చే దృశ్యం ఒకటి ఉంది ఆ ఇద్దరిలో ఒకటిగా ఘంటసాల చిన్న వేషంలో ఆ చిత్రంలో నటించారు ఘంటసాల గారి గురించి పేకెటి శివరాం ఒకసారి ఏమన్నారంటే ఆయన హీజ్ మాస్టర్స్ వాయిస్కి వెళితే యువర్ వాయిస్ ఈజ్ అన్ఫిట్ నీ వాయిస్ పనికిరదు పైకి అని అవమానపరిచారు సో హీజ్ మాస్టర్స్ వాయిస్లో పంతానికి నేను జాయిన్ అయ్యి ఇన్ఛార్జ్ ఆఫ్ తెలుగు పుచ్చుకోగానే వెతికి ఘంటసాల గారిని పట్టుకొచ్చి గబగబా నగు నగుమోమన కొన్ని సేనాథ బింబమ దోడు అనే పద్యం ఒక పక్కన గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి అనే పాట ఇంకో పక్కన రికార్డ్ చేసేసి ఇమీడియట్గా ఆ గ్రాఫోన్ రికార్డ్ రిలీజ్ చేసి పారేశాను ఎవరి మనోహారి ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో ఆహా ప్రకృతి తన సౌందర్యం అంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది నగుమోమునకు నిశానాథ బింబము జోడు కనుదమ్ములకు నల్ల కలువలీడు మెయిటీగే క్రొక్కారు మెరుగు తీయబోలు అధరం బింబమే అనగదాలు గురుని సంబయుగం కుతలమంతయుగ్రం లలినడుమాకాశలక్ష్మి సం కబరికాభారంబు కాలాంబుదము మీరు ಪದಮುಲು ಹಲ್ಲಕ ಪಂಕ್ತಿಗೇರು ನಾತಿ ನೋನೋಗು ನೋಗಾರು ನಾತುಬಾರು ಮಾನಿನಿಗಳಂಬು వరశంఖమంగళంబు తరుణి మాటల అమృతం పుతేట పంకజాతాక్షి కుసుమాతృభాగ్యలక్ష్మీ కబరికాభారంబు కాలాంబుదము మీరు పదములు హల్లక పంచిగేరు నాతి నూనోగు నూగారు నాతుబారు మాని నిగళం వరశంఖమంగళంబు తరుణి మాటలహా అమృతం కుచేట పంకజాతాక్షి కుసుమాతృ భాగ్యలక్ష్మీ భాగ్యలక్ష్మీ ఆ